కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది ఎక్కడ దాగగవచ్చు నింక నీకును పక్కన నీ దాసులెల్ల బ్రతికిరి ఇంకను ఎక్కడ దాగగవచ్చు నింక నీకును పక్కన నీ దాసులెల్ల బ్రతికిరి ఇంకను పంతాననెక్కడ జిక్కువడని ఎట్టివాడవు చింతల నీ కథలలో చిక్కుకుంటివి ఎంతైన నీ మహిమల నెంచరాని వాడవు దొంతర సహస్రనామాదుల నెన్నికైతివి ఎక్కడ దాగగవచ్చు నింక నీకును పక్కన నీ దాసులెల్ల బ్రతికిరి ఇంకను సరుగనెవ్వరి చేత సాధింపరాని వాడవు ఒరసి నీ భక్తిచే సాధ్యుండవైతివి సురలకు నీ గురుతు చూపరాని వాడవు బిరుదులచే గురుతు పెట్టించుకుంటివి ఎక్కడ దాగగవచ్చు నింక నీకును పక్కన నీ దాసులెల్ల బ్రతికిరి ఇంకను వేదములచె నీ రూపు వెదకరాని వాడవు పోదితో శ్రీ వెంకటాద్రి పొడచూపేవు ఏ దశ నీ ఒక్కడివై ఏలికైన వాడవు మేదిని అలమేల్మంగా మెడగట్టుకుంటివి ఎక్క ಕಡದಾ ಗಗವತ್ಸುನಿಂಕನಿ ಕು ಪಕ್ಕನ ನೀ ದಾಸುಲೆಲ್ಲ ಬ್ರತಿಕಿರಿಯಿಂಕನು